तदेतद्विशिष्टम् ज्ञानम् तर्हि केन प्राप्यते इति उच्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विद्धि विजानीहि येन विधिना प्राप्ते इति आचार्यान् अभिगम्य प्रणिपातेन ప్రకర్షేణ నీచై పతనం ప్రణిపాతో దీర్ఘనమస్కార తేన కథం బంధ కథం మోక్ష కా విద్యా కా చ అవిద్యా ఇది పరిప్రశ్నేన సేవయా గురుశుశ్రూషయా ఏం ఆదినా ప్రశ్రయేణ ఆవర్జితా ఆచార్యా ఉపదేక్ష్యంతి కథయిష్యంతి తే జ్ఞానం యథోక్తవిశేషణం జ్ఞానిన జ్ఞానవంత अपि అపరే నాతో విశినష్టి తత్వదర్శిన ఇది ఏ సమ్యగ్దర్శిన తై ఉపదిష్టం జ్ఞానం కార్యక్షమం భవతి न इतरत् इति भगवतो मतम्